అల్టిమేట్ అనుకోకండి శంకర్లు ఒప్పుకోరు దాన్ని ఏమయ్యా మనిషి అలాగా నిద్ర మేలుకోకుండా ఉండడు కదా పడుకున్నవాడు లేవకుండా ఉండడు కదా లేచాడు అంటే గ్యాప్ వచ్చిందే కదా గ్యాప్ వచ్చిందేనంటే వెలితి వెలితిని పూరించుకున్నానికి కోరిక కోరికకు మళ్ళీ కర్మ కర్మకు మళ్ళీ ఫలం అది రాగానే వెలికి పూడినట్లు భావన మళ్ళీ వెలికి కంటిన్యూ అవుతుంది మళ్ళీ కోరిక మళ్ళీ కర్మ మళ్ళీ ఫలం గ్యాప్ పూడినట్టు ఉంటుంది తాత్కాలికంగా ఉపశమనం మళ్ళీ గ్యాప్ కంటిన్యూ అవుతుంది వెలికి మళ్ళీ కోరిక మళ్ళీ కర్మ మళ్ళీ ఫలం ఈ ప్రాసెస్ ని దీన్ని ఆపొద్దు అసలు దీన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటూ వాస్తవం దగ్గరికి వెళదాం కాబట్టి వెలికిని పూడించుకోవడం దానికోసం కోరుకోవడం కోరుకున్నాం కనుక దాన్ని కర్మ చేయడం కర్మ చేశాం కనుక ఫలం గురించి ఎదురు చూడడం ఫలం వచ్చింది గనక ఇప్పుడు సంతృప్తిగా ఉండడం బానే ఉంది కానీ ఫలం ఏమిటి అందుకని ఇక్కడ అంటారు కర్మ తింపరం కర్మ తజ్జడం ఈ కర్మ జడం జడం అంటే ఏంటంటే రెండు అర్థాలు ఉన్నాయి కర్తృ అధీనం కర్మ నేను చేస్తేనే కర్మ అవుతుంది అంతేనా కాదా ఈ గులాబీ పూ నేను తీసుకుని మీకు ఇచ్చాను అనుకోండి నేనేం చేశాను ఇప్పుడు ఇవ్వడం అనే కర్మ చేశాను నేను ఇవ్వకుండా గులాబు మీ దగ్గరకు వచ్చేస్తుందా రాదు ఎందుకని ఈ వస్తువు జడం ఇది కదలలేదు మీరు అక్కడ కూర్చో ఉన్నారు ఇది రాదు అదే ఈ జడమైన వస్తువుని నేను తీసుకుని కర్తగా మిమ్మల్ని పిలిచి మీ చేతిలో పెడతాను కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనే కర్మకు కర్త ఎవరు నేను ఇవ్వడం అనే క్రియ తనంత తానుగా జరగదు ఇవ్వబడదు ఆ పూ తనంత తానుగా వచ్చి మీ మీద పడదు కాబట్టి ఈ లోకంలో ఏ కర్మ కర్త లేకుండా జరగదు తిరుగుతుందో ఏ కర్మైనా ఎందుకని జడత్వాత్ కర్మ జడం అది స్వయంగా అవ్వదు తింటున్నాను ఎవరండి ఎవరు లేరు అంతే తినడం అనే క్రియ ఎవరు లేకుండా జరుగుతుందా వండుతున్నాను వండడం అనే క్రియ ఎవరు లేకుండా జరుగుతుందా మాట్లాడుతున్నాను ఎవరు లేకుండా మాట్లాడేస్తానా no no action is perform without the doer కర్త లేకుండా ఏ కర్మ జరగదు కర్మ జడం ఇది ఒక యాంగిల్ జడం అంటే ఇంకొక అర్థం ఏంటంటే అజ్ఞానం అని అర్థం కర్మ కింపరం కర్మత జడం నీ మీద ఆధారపడి జరిగే కర్మ నువ్వు లేకపోతే ఆ కర్మ జరగదు నువ్వు ఉంటేనే కర్మ జరుగుతుంది ఆ కర్మ ప్రొడ్యూస్ చేసే ఫలం నీకెలా సుఖాన్నిస్తుందయ్యా నా మీద బేసే వచ్చింది కర్మ అదే నాకు సుఖాన్నిస్తుందా అంటే ఎంత అవివేకంలో ఉన్నామో ఆలోచించి నేను లేకపోతే ఆ కర్మ జరగదు అసలు ఆ కర్మకు ఉనికే నేను నా కర్తృత్వం లేకపోతే ఆ కర్మ జరగదు మళ్ళీ మనం దేని మీద ఆధారపడిపోతున్నాం ఉనికి లేని కర్మకు నేను ఉనికిని నిలబడి ఆ కర్మ చేసి దాని నుండి వచ్చిన ఫలితాన్ని నేను పొంది నేను హ్యాపీగా ఉంటానండి ఆ ఫలం లేకపోతే నేను ఉండలేను అనుకుంటున్నామంటే కర్మ ఏంటి అజ్ఞానం అర్థమైందా మీకు ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటనంటే కర్మ ఫండమెంటల్ ప్రాబ్లం కాదు ఫలం ప్రాబ్లం కాదు కోరిక ప్రాబ్లం కాదు వెలికి ప్రాబ్లం కాదు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఆ మూలాన్ని గుర్తించకపోవడమే ప్రాబ్లం కాబట్టి ఆ మూలమేంటి అజ్ఞానం అని శంకరులు బ్రహ్మసూత్ర భాష్యంలో అంటారు అస్య అనర్థహేతో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతా ఆరభ్యంతే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయనో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతరా భావ అనుపపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యానృతే విధినీకృత్య అహం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార చాలా క్లీన్ గా ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ ఎంత అనలిటికల్ స్టేట్మెంట్ అంటే ఇందులో ఎంత ఒక అనాలిసిస్ దాగుందనంటే వా ఈ ఒక్క బిట్టు కనుక ఈ ఒక్క పేరా కనుక ఒక మనిషి సరిగ్గా విచారణ చేస్తే సకాలము అందులో పడిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ఆ పేరా అది వస్తుంది ఉపదేశారంలో శ్లోకాలన్నింటిలో వస్తుంది ఆ శంకర్ల యొక్క ఆ సారాంశాన్ని ఆయన గ్రహించారని రమణ మహర్షి ఆయన అదే బయట పెడుతున్నారు ఫలం బంధం కాదు కర్మ బంధం కాదు కోరికలు బంధం కాదు వెలితి బంధం కాదు కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి నన్ను బంధిస్తున్నాయో ఆ మూలాన్ని గుర్తించకపోవడమే బంధానికి కారణం ఏమిటా మూలం అజ్ఞానం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ చూడండి నేను వాళ్ళ కడుపులో పుట్టాను కనుక ఆవిడ్ని అమ్మా అంటున్నాను ఆయన వల్ల నేను ఆవిడ కడుపులోకి దూరాను కనుక ఆయన్ని నానా అంటున్నాను వీడు మా అమ్మ కడుపులో పుట్టాడు కనుక నా తర్వాత వాణ్ణి తమ్ముడు అంటున్నాను ఈవిడ నాకంటే ముందు పుట్టింది కనుక మా అమ్మ కడుపులో ఆవిడ అక్క అంటున్నాను అంటే నన్ను బేస్ చేసుకునే ఈ బంధాలన్నీ వచ్చాయి అసలు నేనే లేకపోతే ఈ బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు నేనంటూ పుట్టకపోతే అమ్మ అని ఎవరిని అంటాను నానా అని ఎవరిని అంటాను కాబట్టి అమ్మ అనే ఒక బంధం బయట ఉంది అంటే నా మీద ఆధారపడింది కానీ నేనేమైపోతున్నాను అమ్మ లేకపోతే నేను లేనని ఆధారపడి అసలు అమ్మ అని బయట ఒక వస్తువు నేను పుట్టాను కనుక ఉంది అక్క అనే ఒక వస్తువు తమ్ముడు నేను తమ్ముడుగా నేను పుట్టాను కనుక ఉంది తమ్ముడు అనేటువంటి వాడు బయట అన్నగా నేను వాడికంటే ముందు పుట్టాను కనుక ఉన్నాడు నాన్న అనేటువంటి వాడు నేను పుట్టాను కనుకున్నాడు ఇదండి వేదాంతం మనకి ఇచ్చేటువంటి థాట్ కానీ మనమేమనుకుంటున్నాం వాళ్ళు లేకపోతే నేను లేననుకుంటున్నాం పోని మీరు అన్నట్టుగా అలానే అనుకుందాం వాళ్ళు ఒకవేళ సపోజ్ అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి అందరు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు మీరు వెళ్ళలేకపోయారు ఇంట్లో ఉండిపోయారు వాళ్ళందరూ యాక్సిడెంట్ అయిపోయారు ఎక్కడో వీడు ఉండడా ఇంకా వీడు వెళ్ళిపోతాడా బాధపడతాడు ఏడుస్తాడు రోజిస్తాడు వాళ్ళకి చేయవలసినవన్నీ చేస్తాడు వీడి జీవితం వీడు కొనసాగిస్తుంటాడు ఇది సత్యం సత్యమా కాదా నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేనని మీ వాదన సత్యమైతే వాళ్ళు పోగానే మనం కూడా వెళ్ళిపోవాలంతే పోరండి ఎవడి ఉనికి వాడిదే ఎవడి వ్యక్తిత్వం వాడిదే ఎవడి స్థితి వాడిదే అది గుర్తింపజేస్తుంది వేదాంత శాస్త్రం అది మరిచిపోతున్నాం మనం నా వల్ల వీళ్ళందరూ ఉంటున్నారు కానీ నేనేమనుకున్నాను వాళ్ళందరి వల్లే నేను ఉంటున్నానని తిండి ఈ ఓరియంటేషన్ ఒకసారి పెంచి చూడండి క్లారిటీ ఇస్తుంది శాస్త్రం కాబట్టి ఇక్కడ అందుకనే ఆ ప్రిపేర్నెస్ ఇప్పుడు ఒక మనిషి నిలబడిన తర్వాత ఒక స్థాయిలో ఆలోచించను అందుకనే శంకర్లు నిర్వాణ షట్కంలో అంటారు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ నేత్రే నచ వ్యోమ భూమి నేజో తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం నమే మృత్యుశంక నమే జాతి భేద పితా నైవ మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్టా చిదానందరూప శివోహం శివోహం బయట ఎలాగైతే అమ్మ నాన్న అన్న అక్క తమ్ముడు వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు అది గుర్తించాను అంతటితో ఆగిపోదు సాధన లోపల కూడా ఆలోచించండి శరీరం లేకపోతే నేను లేనేమో ప్రాణం ఆగిపోతే నేను పోతానేమో మనస్సు పడిపోతే నేను ఉండనేమో అనుకుంటున్నాం కదా ఈ దేహము ప్రాణము మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కూడా నేనుంటేనే ఉన్నాయి నేనంటూ లేకపోతే ఇవి నిలబడలేవు మనస్సు పడిపోయినా నిద్రలో నేను నేనుగా ఉన్నాను బుద్ధి పని చేయకపోయినా నేను నేనుగా ఉంటున్నాను శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా నేను నేనుగానే ఉంటున్నాను గాలి సరిగ్గా ఆడినా ఆడకపోయినా నేను నేనుగానే ఉంటున్నాను కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు కూడా నేను కాను అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యం విదు శ్రీబాలాన్ భ్రాంతా భ్రాంతాభృసంవాదిన వాడు ఉదయం లేచి ఎరుక కలిగి శరీరంలోకి వచ్చి బాగా వ్యాపించిన తర్వాత ఏమైపోతుందనంటే నేను స్త్రీని అయ్యో నా చీర పక్కకు తప్పుకుంటే ఎవరన్నా చూస్తారో మానం గుర్తుకొస్తుంది అసలు ఈ శరీరంలోకి వాడు వ్యాపించకపోతే ఈ శరీరానికి కనుక స్పృహ కలక్కపోతే ఏం వాడున్నా పట్టింపు లేదు ఎవరు చూసినా పట్టింపు లేదు ఆ మానం ఉండదు గానం ఉండదు ఏం ఉండదు ఈ శారీరకమైన స్పృహ వచ్చిన తర్వాత నేను స్త్రీని అయ్యో నాకు మానం నేను పురుషుణ్ణి అయ్యో నేను ఇలాంటి వాణ్ణి ఎన్ని శారీరకంగా మనం స్పృహ కలిగిన తర్వాత వచ్చే ఆలోచనలు అసలు శరీరంతో మనకు ఆ స్పృహ లేనప్పుడు ఈ ఆలోచనలు లేవండి అప్పటికే నేనున్నాను కానీ ఆ నేనుని గుర్తించనివ్వకుండా చేస్తుంది ఆ యథార్థమైన నా నిజస్థితిని ఆలోచింపచేయనివ్వకుండా చేస్తుంది ఏంటి అజ్ఞానం వచ్చి ఆ అజ్ఞానమే సమస్తానికి కారణం అంటారు అంటూ ఆయన అంటారు ఇక్కడ కృతిమహోదౌ ఫలమ శాశ్వతం కృతిమహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఇక్కడ ఆయన చాలా క్లియర్ గా ఏమంటున్నారంటే ఇది అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మనిషికి కోరిక కలిగింది తీర్చుకున్నారు అపసరం అంతటి జీవితం అయిపోయిందే కోరికలు ఆగిపోవడం అనేది ఎక్కడా కుదరదు సముద్రంలో అలలు ఆగిపోయినటువంటి సన్నివేశం నాకు చూపించింది ఇప్పుడు లోపల మనస్సు అని సముద్రం అలలు అనేటువంటి కోరికలు బయట సముద్రంలో అలలు ఆగిపోతే లోపల కోరికలు ఆగిపోతాయి అంతేకాదు దీన్ని సముద్రంతో పోల్చారు ఆయన అందుకని నేను ఇక్కడ పోలుస్తున్నాను సముద్రంలో అలలొక్కటే రావండి పిల్ల అలలు వస్తాయి పెద్ద అలలు వస్తాయి బాగా చూడండి అవి ఏమైపోతాయి తెలుసండి ఎంత క్లీన్ ఎగ్జాంపుల్ చూడండి ఆ అలలు పుట్టి ఒడ్డుకు వచ్చి కొట్టుకుంటాయి కొట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళిపోతాయి అంటే మనం అనుకుంటున్నాం ఈ కోరిక తీర్చుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం కోరిక తీర్చుకుని ఆ కోరిక ఏమైపోతుంది లోపలే ఆ ఒడ్డుకి తగిలి పడిపోతుంది మళ్ళీ అదే లోపలికి వెళ్ళి ఇంకో కోరిక రూపంలో బయటకు వస్తుంటుంది నీళ్ళైతే అల రూపంలో వచ్చి ఒడ్డుకి తగిలి వెనక్కిళ్ళిందో మళ్ళీ అదే నీళ్లు అలగా మారి మళ్ళీ వస్తుందో అలాగనే లోపల ఏ ఆలోచన అయితే ఒక కోరికగా బయటకు వచ్చిందో ఆ కోరిక తీరిన తర్వాత అది కొట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అదే ఆలోచన ఇంకో కోరిక రూపంతో బయటకు వస్తుంటుంది అంటే ఇదే జరుగుతుంది అందుకని కోరికలు ఆగిపో అలలు ఆగిపోతాయా అలలు ఆగిపోవాలంటే ఏం చేయాలి సముద్రంలోని నీరంతా తీసిపారేయాలి కోరికలు ఆగిపోవాలంటే ఏం చేయాలి మనస్సుని చంపేయాలి మనస్సును చంపుకుని బతుకుతున్నానండి అంటారు కొంతమంది మనస్సును చంపుకుంటే ఇంక బతకక్కర్లేదు ఈ విచారణ అంతర్ముఖత ఇంకా లోపల ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఆ విచారణ చేస్తూ తీసుకెళ్ళగలగాలి అది మీరు ఎవ్వరి దగ్గర విన్నా అది పరిపూర్ణానంద చెప్పినట్టే అది రమణ మహర్షి చెప్పినట్టే అది శంకర్లు చెప్పినట్టే దానికి ఒక ఉపాధి లేదు జ్ఞానమది నా సొంతం కాదు ఈ జ్ఞానం నేను చెప్తున్నాను ఇది నో ఇది ఆయన చెప్పింది ఇది ఆయనది కాదు శంకరులది శంకరులది కాదు పరమాత్మది ఈశ్వర జ్ఞానమది ఇది ఎవరూ కూడా క్లెయిమ్ చేయడానికి లేదు ఇది సార్వజనీనకమైంది సార్వత్రికమైంది ఇది అంతటా ఉంది జ్ఞానం అందుకని నేను చెప్పగానే మీకు లోపల వెలిగిపోతుంది అసలు మీలో లేదనుకోండి నేను చెప్పినా ఎక్కదు పెట్టినా ఎక్కదు ఉండేదాన్ని తొలగించాలనుకున్నా పోదు కాబట్టి మీలో కూడా జ్ఞానం ఉంది కానీ అది గుర్తు కా గుర్తుకు రానివ్వకుండా కప్పు నేనేం చేస్తుంటే జ్ఞానాన్ని ఇవ్వట్లేదు మీకు ఆ జ్ఞానానికి అడ్డుగా ఉన్న వాటన్నింటినీ తొలగించుకుంటూ తీస్తుంటే మీకు అబ్బా ఆ కరెక్టే ఆ కరెక్టే లోపల ఒక ఫీలింగ్ అంటే లోపల ఎందుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది మీలో కూడా జ్ఞానం ఉంది కానీ అది అడ్డుగా ఉంది ఏవో చిన్నది నేను చేసే పని అంతా అడ్డు తొలగిస్తున్నానంతే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చిన్న చిన్న ఉపమానాలతోటి ఆ అడ్లు తొలగించేటప్పటికి మీకు లోపల స్ట్రైక్ అవ్వగానే ఎంతో ఒక ఎక్స్ప్రెషన్గా ఆనందం చూడండి మీరు ఆలోచించండి లోపల ఒక అంశం అర్థం అవగానే ఇంతకు ముందు వరకు కోరికలంటే ఏవో పుడుతున్నాయనుకున్నాను మన మనస్సు అనే సముద్రంలో ఆలోచన అనేటువంటి నీళ్ల నుండి ఒక కోరిక రూపం పొందుతుంది అలాగా మారుతుంది అది వచ్చి ఒడ్డు కొట్టుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నీళ్లగా వెళ్ళిపోతాయి అలాగా వెళ్ళదు మళ్ళీ అది వచ్చేటప్పుడు అలాగా వస్తుంది అలాగనే మన లోపల ఉన్నటువంటి ఆలోచన కోరిక రూపాన్ని ధరించిన తర్వాత మనల్ని ప్రవృత్తిని చేస్తుంది కోరిక తీర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతుంది ఆ కోరిక అలాగ వదిలిపోయి అలా ఆలోచన రూపంలో డిజాల్వ్ అయిపోతుంది మళ్ళీ అదే ఆలోచన ఇంకో కోరిక రూపాన్ని ధరించొస్తుంది మనల్ని వెంటాడిస్తుంది మనల్ని పరుగులు తీస్తుంది అది తీర్చుకున్న తర్వాత మళ్ళీ అదే కోరిక మళ్ళీ ఆలోచన రూపంలో డిజాల్వ్ అయిపోతుంది మళ్ళీ ఇంకో కోరిక రూపాన్ని ధరిస్తుంది మళ్ళీ ప్రవర్తింపజేస్తుంది తీర్చుకుంటాం మళ్ళీ అది ఆలోచన రూపంలో డిజాల్వ్ అవుతుంది ఇది ప్రాసెస్ ఇది అర్థం అవగానే మనిషి ఎంత తేలిక పడిపోతాడండి ఎంత ఒక ఆలోచన ఆలోచించండి ఇక్కడ ఈ విచారణ ఈ ధార ఒకసారి లోపల తీసుకోండి అమేజింగ్ భార్య ఒక ఆలోచన భర్త ఒక ఆలోచన కొడుకు ఒక ఆలోచన సద్భావాలు చూడండి ఇది వస్తాయి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ఆయన అంటారు ఈ మహాసముద్రం ఈ కర్మ అనేది కర్మ అనేది మహాసముద్రం కృతి అంటే కర్మ కృతి అనేది సప్తమి అధికరణం కర్మ అనే శబ్దానికి డిక్లైన్ చేస్తూ పోతే కృతి అనేది సప్తమి అధికరణం మహావుదది కర్మ అనేది గొప్ప సముద్రమయ్యా ఎందుకు సముద్రంతో పోల్చారంటే మీరు సముద్రం ఒడ్డు నిలబడ్డారనుకోండి వినండి శ్రద్ధగా మీకు అందులో ఏం కనపడదమ్మా ఇప్పుడు తెల్ల తెల్లగా కనిపిస్తుంది అనుకోండి తెలియదు సముద్రం ఒడ్డు నిలబడ్డాం అనుకోండి ఆ నీళ్ళు వస్తాయా ఇలా మన కాళ్ళకు కొట్టుకుంటుంది వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో అల వస్తుంది కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈ అల రావడం కొట్టుకుంటూ వెళ్ళడం అల రావడం కొట్టుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రక్రియ జరుగుతుంది మనకు తెలియకుండా ఏం తెలుసండి మనం ఉండేది ఇసుక కదా ఆ ఇసుకను కోరేస్తుంది కోరేసి కోరేసి కాళ్ళ కింద గ్యాప్ వచ్చి మనిషి కూడా ఇలా ఊగిపోతాడు పడిపోయాలని ప్రయత్నం పడిపోయేలా చేస్తుంది అలాగని కర్మ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషిని కొట్టి కొట్టి కొట్టి కొట్టి కోరి కృతి పతన కారణం ఈ కర్మల్ని సముద్రంతో ఎందుకు పోల్చారనంటే అసలు వేదం రెండు రకాలు మనకు రెండు భాగాలు ఒకటి కర్మకాండము రెండు జ్ఞానకాండము కర్మకాండంలో మీరు చూస్తే వేదంలో ఇచ్చే నీకు ఫలితం వస్తుంది అది చేయి ఫలితం వస్తుంది అలా చేస్తే ఈ ఫలితం వస్తుంది పుత్రకామిష్టి చేస్తే పుత్రుడు పుడతాడు అది చేస్తే ఇది వస్తుంది ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఇంకా సవా లక్ష కర్మలు చెప్తుంది కర్మకాండం ఎందుకు తెలుసండి అది వీటినే చెప్పలేదు మనిషికి పుట్టే కోరికలు సవా లక్ష కనుక అక్కడ కూడా సవా లక్ష కర్మలు చెప్పాడు ఈ కర్మరా బాబు దాని ప్రతిరూపాలే ఇవని కర్మకాండమంతా ఇంతే ఈ కర్మ చేయాది వస్తుంది ఆ కర్మ చేయదు వస్తుంది ఇలా చేయాది వస్తుంది ఎందుకని అలా చేయాలని ఎవడనుకుంటాడు వీడు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలనుకుంటుంటాడు అందుకని వేదంలో పూర్వభాగమైన కర్మకాండమంతా వీడి కోరికల యొక్క ప్రతిరూపాలు దాన్ని నెరవేర్చుకునే దానికి కర్మలు అవే చెప్పారు ఇక రెండోది జ్ఞానకాండం అక్కడ కర్మలు కోరికలు సబ్జెక్ట్ వేదానికి కర్మకాండకి జ్ఞానకాండానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏం తెలుసండి కర్త నా గురించి మాట్లాడటం అక్కడేమో కర్మలు ఎలా చేయాలి ఏ కర్మ చేస్తే ఎలా వస్తుంది నువ్వేం కోరుకున్నావు ఇదేనా ఇదే డిస్కషన్ అక్కడ కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు అది అయిపోతుంది పడిపోతుంది వ్యక్తి ప్రధానమవుతాడు వ్యక్తి సబ్జెక్ట్ మ్యాటర్ అవుతాడు గుర్తుపెట్టుకుంది అందుకనే వేదము చెప్పేటువంటి రెండో భాగమైన జ్ఞానకాండాన్ని వేదాంతము అంటున్నాం వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం వేదాంతము అంటే ఏం తెలుసండి అర్థం ఉపనిషత్ ఉపనిషత్ అంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏం తెలుసండి ఆత్మవిద్య అంటే నా గురించి మాట్లాడేది ఉపనిషత్తులు వేదాంతము నా గురించి మాట్లాడుతుంది వేదము నాకేం కావాలో వాటి గురించి మాట్లాడుతుంది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి మీకేం కావాలో వస్తువుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు మీ గురించే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా చాయిస్ ఈజ్ యువర్స్ అవన్నీ ఒక భాగం నేను యొక్క వివేకం బయటపడుతుంది వ్యక్తి తనను తాను కోరుకుంటున్నాడా లేదు తనకు సంబంధించిన వాటిని కోరుకుంటున్నాడా అక్కడే జిజ్ఞాస మొదలవుతుంది అక్కడ సాధకుడు పుడతాడు అవన్నీ కోరుకుంటున్నాడు అని అంటే ఇంకా భౌతికవాది తనను తాను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు అని అంటే సాధకుడు ఆ సాధకుడు మీలో మేల్కొంటే లోపలికి వెళ్ళచ్చు జ్ఞానకాండానికి కాబట్టి అందుకనే రమణ మహర్షి ఆ సాధకుణ్ణి మేల్కొల్పడం కోసం ఆయన అంటారు కృతి పతన కారణం అయ్యా ఈ కర్మ నిన్ను బంధిస్తుందే కాని నిన్ను ఏకిస్తుందే కాని కర్మ నీకు మోక్షాన్నివ్వదు విముక్తినివ్వదు ఆ స్వాతంత్రాన్ని ఇవ్వదు ఎందుకు తెలుసండి బాగా చూడండి అసలు మూల కారణం ఏంటి అజ్ఞానం ఈ అజ్ఞానం యొక్క కూతురు ఎవరు వెలితి వెలితికి కూతురెవరు కోరిక ఈ కోరికకు కూతురెవరు కర్మ చూడండి ఈ కర్మ మునిమనవరాలు ఏమిటి అజ్ఞానానికి అజ్ఞానం యొక్క కూతురు వెలితి వెలితి నుండి కోరిక పుట్టింది కోరిక నుండి కర్మ పుట్టింది కాబట్టి కర్మ ఏమైంది అజ్ఞానానికి నాలుగో తరమైంది ఇప్పుడు ఈ మునిమనవరాలు తన మామగారిని పెద్ద మామగారిని చంపదు కదా కొట్టదు కదా కాబట్టి అజ్ఞానము పోవాలి అని అంటే కర్మ చేస్తే అజ్ఞానం పోదయ్యా ఎందుకని that is the by product of అజ్ఞానం చెప్పలేదు కర్మ అజ్ఞానాన్ని తొలగించలేదు మరి ఏది తొలగిస్తుంది అజ్ఞానాన్ని అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి జ్ఞానం ఒక్కటే దానికి మార్గం అందుకని జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి కారణం కనుక మీరు శ్రద్ధ జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం కనుక కర్మ కారణం కాదు కనుక వేదంలో కర్మ భాగం ఏదైతే ఉందో అది పక్కకు పడిపోతుంది జ్ఞాన భాగం ప్రారంభమవుతుంది అందుకనే ఒక మంత్రం ఉంది న కర్మణ న ప్రజయ ధనే త్యాగే నేకే అమృతత్వమానసు అంతేకాదు అదే భగవద్గీతలో ఒక మాట చెప్పారు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే నహి జ్ఞానే న సదృశం పవిత్రమిహ విద్యతే అవిరోధికయా కర్మ నా విద్యాం వినివర్తయే విద్యా అవిద్యాం నిహంతేవ తేజస్తిమిరసంగవతు ఒక చీకటిగా ఉంది ఒక ప్రదేశంలో అక్కడ ఒక వస్తువు ఉంది నాకది కనబడి చావట్లేదు ఒక ఆయన నడు చీపురు కట్టరా బకెట్ పట్టారా మొత్తం ఈ చీకటి అంతా చిమ్మేసి బకెట్లో పోసిస్తాను పట్టుకుపోయి పోసే అన్నాడు ఎంతకాలం చిమ్మితే మటుకు ఈ చీకటి పోతుందా ఒక ఆయన అన్నాడు ఏమక్కర్లేదు చీకటిగా ఉంది కదా అక్కడ వస్తువు కనబడట్లేదుగా శీర్షాసనం వేయి నీకు కనబడిపోతున్నాడు వీడు శీర్షాసనం వేసి ఎంతకాలం నిలబడ్డా చీకటి పోతుందా పోదు ఒక ఆయన అన్నాడు జపమాలు తెచ్చుకో జపమాలు తెచ్చుకుని చీకటి పో వెలుతుర్రా చీకటి పో వెలుతుర్రా జపం చేయి పోతుందా పోదు అందుకని చూడండి మన శాస్త్రాలు ఎంత ఓరియంటేషన్ ఎంత క్లాసికల్ గా ఆలోచించాయో మోక్షానికి కర్మ కారణం కాదు కర్మహేతు కాదు జపం చేస్తే మోక్షం రాదు దానం చేస్తే మోక్షం రాదు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం రాదు వ్రతాలు చేస్తే మోక్షం రాదు పురాణ శ్రవణం చేస్తే మోక్షం రాదు లేదా పారాయణం చేస్తే మోక్షం రాదు అయితే ఇవన్నీ వదిలేయాలా అండి నా వదలమని చెప్పడు రమణ మారి చెప్తారు నెక్స్ట్ ఈ కర్మలు వేటిని వదలక్కర్లేదు కానీ ఇవి చేస్తేనే మోక్షము అనే ఓరియంటేషన్ పోవాలి ఉంది ఎందుకండి చెప్తారు కానీ మోక్షానికి అజ్ఞానం తొలగాలి అజ్ఞానం తొలగాలంటే ఏమిటి కారణం జ్ఞానం ఒక్కటే మార్గం ఇంకా రెండో మార్గం లేదు అందుకనే ఉపనిషత్ అంటుంది నాణ్య పంథ అయనాయ విద్యతే వేరే మార్గం లేదు ఒక్క జ్ఞానమే ఏ జ్ఞానం చెట్టు జ్ఞానం పుట్ట జ్ఞానం ప్రకృతి జ్ఞానం కాదు తన గుర్చిన జ్ఞానం తనకు కలగాలి ఎందుకని తనకు తన గూర్చిన అజ్ఞానం బాగా ఉంది కనుక తనకు సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి అందుకనే ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది వేదాంత శాస్త్రం పదార్థ జ్ఞానాన్ని ఇస్తుంది ప్రకృతి జ్ఞానాన్ని ఇస్తుంది వేదశాస్త్రం కానీ ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది వాస్తవ జ్ఞానాన్ని ఇస్తుంది వేదాంత శాస్త్రం ఇప్పుడు మీరు జంక్షన్ లో ఉన్నారు టెన్షన్ పడద్దు పదార్థ జ్ఞానం ప్రకృతి జ్ఞానం కావాలా వేదాన్ని పట్టుకోండి లేదు వాస్తవ జ్ఞానం యథార్థ జ్ఞానం నా గూర్చిన జ్ఞానం నాకు కావాలనుకుంటున్నారా వేదాంతాన్ని పట్టుకోండి ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు ఇటు ఉంటే అటు వెళ్ళండి ఇటు ఉంటే ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉపదేశసారం అక్కర్లేదు ఇలా రావాలనుకున్న వాడికి గుర్తుపెట్టుకోండి ఉపదేశసారము పనికొస్తుంది అది పనికొస్తుంది కాబట్టి ఇక్కడ అదే వేదాంత శాస్త్రం సరైన కోణంతో తెలుస్తుంది కృతి మహోదౌ పతన కారణం ఈ కర్మల వలయంలో చిక్కుకుంటూ పోతే మనిషి అలా పడిపోతారు ఎలాగంటే సాలి పురుగు మంచి గూడు తయారు చేసుకుంది తన వెబ్ తనలో నుంచి క్రియేట్ చేసి గూడిని బ్రహ్మాండంగా నిర్మించుకుంది ఆ సాలి పురుగు మధ్యలో హాయిగా కూర్చుని అలాగా ఊగుతుంది అది అనుకుందా టాచి నేను ఒక్కసారి నా నా వెబ్ అంతా తిరిగి వస్తానని సో ఆ సాలి పురుగు అనుకుంటే ఇలా తిరిగొద్దామని అది మధ్యలో తన యొక్క సెంటర్ పాయింట్ నుంచి బయలుదేరి ఆ సాలి పురుగు గూడు చూడండి మీరు ఎంత అందంగా ఉంటుందని అంటే చాలా ప్లాండ్ గా కట్టుకుని మధ్యలో ఉంటుంది కదండి దానికి కావలసిన అక్కడ స్పేస్ దానికి కావలసిన అంత రూమ్ స్పేస్ అన్ని క్రియేట్ చేసుకుని ఉంటుంది చాలా బాగుంటుంది కానీ అక్కడి నుంచి బయలుదేరి తన గూడంతా తిరిగొద్దాం అనుకుంటుంది అసలు అంత సాలిపుడికి అంత గూడు అవసరమండి అవసరం లేదు మనం బతకడానికి ఓ మా ఇల్లండి పది గదులండి ఓ రెండు పెద్ద హాల్స్ అండి మనం ఉండేది ఫైవ్ ఫీట్ ఒక ఇటేమో అడుగున్నారా పడుకుంటే నిలబడితే జస్ట్ ఒక రెండు అడుగులు పైకి ఇంత దానికి కావాల్సింది ఏంటంటే పెద్దది కట్టుకుంటారు లంక అంత కొంపండి బాబు నేనన్నాను కొంపంతా లంకే అన్నాను ఇక్కడ ఆ సాలి పురుగు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ సాలి పురుగు ఉంటుంది కదా మధ్యలో ఉంటే ఏం ఇబ్బంది లేదు కానీ అది అంత తిరిగొద్దామని వెళుతుంది వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అలా వెళ్లే సాలి పురుగు ఎంత పెద్ద ప్రమాదానికి గురవుతుందంటే నడుస్తూ నడుస్తూ పరాగ్గా నడుస్తుంది ఇదంతా నాదే నేను నిర్మించుకుంది అని ఏదో ఒక తీగ దాని కాలం లాగుతుంది ఇంకో తీగ ఇంకో కాలం చుట్టేస్తుంది ఇంకో తీగ దాని ఒళ్ళుని చుట్టేస్తుంది అలా తీగలన్నీ ఆ సాలిపురుగుని చుట్టేసి ఏ తీగలైతే తన నుండి ఉత్పత్తి చేసుకుని తను హాయిగా ఉందో ఆ తీగలే తన హాయిని పాడు చేసి తన ఉనికినే లేకుండా చేసేసింది అలాగని ఇక్కడ కూడా ఏవేవైతే నేను ఆలోచించుకుంటూ ఇది ఉంటే అది అది ఉంటే ఇది ఇది ఉంటే ఇదని మనం పెంచుకుంటూ పోతున్నామో పెంచేవన్నీ ముంచేవే అవేవి ముంచో ప్రాసెస్ లో ఒక్కోటి పోతూ ఉంటాయి కానీ మనం పగలబడిపోతుంటాం ఇది ఉంటే బాగుంటుందని తెచ్చుకుంటాం బాగుంటాం కానీ అది పర్మనెంట్ కాదు పోతుంది ప్రాసెస్ లో అది పోయినప్పుడు మనం విరిగిపడిపోతాం ఇక్కడ ఈ లోకంలో మనం తెచ్చుకున్నవేవి అలా ఉండిపోవు గుర్తుపెట్టుకోండి రెండు నియమాలు ఉన్నాయి ఈ లోకానికి ఒకటి నేనైనా వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లేదు అవైనా ఒక్కొక్కటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి దీనికి నేను ప్రిపేర్ అవ్వగలిగితే వెల్ అండ్ గుడ్ ఈ ప్రిపరేషన్ అవ్వలే ఎందుకని వాస్తవాన్ని గుర్తించిన వాడే ప్రిపేర్ అవ్వగలడు ఈ సీన్ కి సందర్భాలకి వెనక సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం దగ్గరికి వెళ్తే నీవన్నీ అర్థమవుతుంది వాడికి అక్కడికి వెళ్ళకపోతే ఇవి అర్థం కాదు తట్టుకోలేదు అందుకని ఏది పోయినా ఏది వచ్చినా సమస్థితిలో ఉండగలగడం అంటే అదే ప్రజ్ఞత ఆ స్థిత ప్రజ్ఞత అంటే ప్రజ్ఞ ఎవడికైతే సమస్థితిని ఉంచుతుందో ఎవడుండగలడండి సత్యాన్ని గుర్తించిన వాడు మాత్రమే